యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసీ యయా ధర్మం శాస్త్రచోదితం అధర్మం చ తత్ప్రతిషిద్ధం కార్యం చ అకార్యమేవ చ పూర్వోక్తే కార్యాకార్యే అయథావత్ न यथावत् सर्वतो निर्णयेन न प्रजानाति बुद्धिः सा पार्थ राजसी